హదీత్ కంఠస్థ కాంపిటీషన్ రమదాన్ పద్నాలుగు వందల నలభై రెండు హదీత్ నంబర్ పది మన్ కామ లైలత القدر إيمانا واحتسابا غفر له ما ఎవరు విశ్వాసం మరియు పుణ్యాన్ని ఆశిస్తూ లైలతుల్ కదర్ అంటే ఘనమైన రేయిలో జాగారం చేస్తూ సత్కార్యాలు చేస్తారో అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి సహిబుఖారి పంతొమ్మిది సున్నా ఏడు ఉల్లేఖనం అబూ రదయల్లాహు అన్హు చూడడానికి ఇది కూడా ఇంతకు ముందు ఎనిమిది తొమ్మిది రెండు హదీసుల మాదిరిగానే ఉంది లైలతుల్ కద్ర్ అన్న యొక్క పదం ఎక్కువగా ఉంది గమనించగలరు అయితే దీని యొక్క అర్థభావాలను తెలుసుకొని ఆ సమయ సందర్భాల్లో ఆచరించే ప్రయత్నం చేయగలరు అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక